శాసనాత్రయం లేదు కర్మత్రయం లేదు కాలత్రయం లేదు దేశత్రయం లేదు యాత్రికుడికి అతీతమైనటువంటి సహజమైనటువంటి ఆత్మనిష్టను బ్రహ్మనిష్టను మానవు పొందాలి ఈ లక్ష్యంతో తన యొక్క సంకల్పాన్ని వృత్తిని వాసనని సంస్కారాన్ని విషయాన్ని జాగ్రత్తగా నిత్య సంకల్ప బలం వృత్తి చేయగలిగే ఆ వృత్తి ప్రేరేపించగలిగేటటువంటి బలం ఆ వాసనల చేత ప్రేరేపించబడగలే బలం ఆ విషయాలను అనుభవించాలనే బలం ఇదంతా కూడా భావనామయ శరీరంలో ఉన్న బలం ఈ బలాన్ని జాగ్రత్తగా స్వరూప జ్ఞాన నిష్టలోకి విరమిస్తే తాను తానైనటువంటి నిర్ణయాన్ని పొందుతాడు సరే నిత్యమై సర్వగతమైన ఆత్మ వస్తువు కానేరదు అవును పనిముట్లు కాదు అక్షరము నుంచి అక్షరమునకు వెళ్ళిపోయి చూడాలి ఆ తదుపరి అక్షరమే క్షరముగా కనబడుతుంది వేరే కొత్తదేం లేదు ఆ అక్షరమే ప్రతిబింబించినప్పుడు క్షరముగా ఉన్న అక్షరము ప్రతిబింబం అక్షరం ఈ సత్యాన్ని గ్రహించి అక్షర స్థితి ఎందుకు నిలకడుతుంటూ ఉండాలి ఒక ప్రదేశానికి పరిమితం కాదు వస్తువు కానందున దేశ కాల వస్తు పరిచ్ఛిన్నత గురించి చెప్తున్నాడు ఆ స్వరూప జ్ఞాన నిష్ట చేష్టలు నిలకడచెందాలి దేశకాల వస్తు అపరిచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మనిష్టను పొందాలి చదువు వస్తువు కానందున నశించే ప్రసక్తి లేక నిత్యమైనది నిత్యం అంటే అర్థం ఏంటప్పుడు వస్తు పరిచ్ఛిన్నతను అధిగమిస్తే నిత్యం జాగ్రత్తగా గమనించి జీవ జగత్ వస్తు సముదాయంతో ముడిపడిన సాంగత్యం కలిగి ఉన్నాయి సాంగత్వం కలిగి ఉన్నాయి జగత్తు నాకు సుఖ దుఃఖాలను ఇస్తుంది అన్న కాంతి నుంచి బయటపడాలి జాగ్రత్తగా నిత్య నిత్యానిత్య వస్తు వివేకము కార్యకారణ వివేకము సదసత్ వివేకము ఈ మూడు ఆత్మానాత్మ వివేకంతో సంబంధం దృష్టిని జాగ్రత్తగా ఆత్మ ఆత్మభావంలో ఎవరైతే స్థిరపడతారో వాళ్ళు కార్యకారణ సదసద్ వివేకాలను పొందితే వ్యష్టి నుంచి సమిష్టి సాక్షిగా ఎదుగుతాడు వ్యష్టి భావంలో నిత్యానిత్య ఆత్మానాత్మ వివేకాలు ఉంటాయి అదే ఆత్మానాత్మ వివేకం పరిణామం పూర్తయిపోతే వేష్టిగా కర్తగా భక్త సర్వసాక్షి సర్వగతం సర్వాధారి సర్వధారి సర్వకారణమైనటువంటి బ్రహ్మానుసంధానం బ్రహ్మీభూత స్థితిని నిలకడ చెందినప్పుడు కార్యకారణ సదసద్వివేకాలను కూడా దాటుతాడు అలా దాటి దృగ్దృశ్య వివేకాలను ప్రవేశిస్తాడు అప్పుడు సచ్చిదానందం బ్రహ్మ సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం అనేటటువంటి నిర్ణయాన్ని దృగ్దృశ్య దృశ్య వివేకంలో పొందుతాం ఇలా జాగ్రత్తగా కార్యకారణ వివేకం సదసద్ వివేకం ఈ సదసద్ వివేకంలోనే సత్ అసత్ సత్యము జ్ఞానము చైతన్యము ప్రకాశము ఆనందం అనే ఐదు లక్షణాలలో ఈ ఐదు లక్షణాలు కాకుండా ఉన్నటువంటి సమస్తము అసత్తయ్య అసత్ సత్ యొక్క ప్రతిబింబ చైతన్యము సత్ వస్తుగత నిజ వస్తుగత చైతన్యము ఆ వస్తువుగా కనబడడం అసత్ చైతన్యంగా కనబడడం సత్ ఇలా దృష్టిని మార్చి ద్రష్టను మార్చి దృశ్యం లేనిదని ద్రష్ట సత్యమని ద్రష్ట సత్స్వరూపుడని అసత్తును త్యాగం చేయటం దృశ్యాన్ని త్యాగం చేయటం ఈ దృశ్యము ఆ ద్రష్ట దృక్ అన్నటువంటి ఆధారంతో నిలకడ చెందింది కాబట్టి దృక్ దృశ్య వివేకము జాగ్రత్తగా తాను దృక్ స్వరూపుడినని స్వరూప జ్ఞాన నిష్టలో దృక్ అనేటటువంటి మాత్రమే కలదని దృశ్యం దృశ్యము ద్రష్ట కూడా లేనివని దుర్గ్రహితమయ్యే కైవల్యాన్ని లక్ష్యం ఇలా జాగ్రత్తగా ఈ ఐదు వివేకాలని వాడెవరో వాడు నిత్యుడు నిత్యముక్తుడు బంధముక్తి రహితుడు సరే